نمدمی پوپیتے پوشن پوشیشا شاپ چترت ఈశ్వరేణాపి జీవేన సృష్టం ద్వైతం వివిచ్యతే వివేకే సతి జీవేన ధ్యేయో బంధస్ఫుటీభవేత్ వేదాంతంలో మూడు వాదములు గలవు మందాధిక మందాధికారులకు సృష్టి సృష్టి దృష్టి వాదపు ఇది మనం మాండుక్యంలో చదివినాము ఈ వ్యవస్థ అంతా కూడా మధ్యమాధికారులకు అంటే కొంత హయ్యర్ అధికారం గల వారికి అంటే వేదాంతంలో కొంత యోగ్యత పెరిగిన వారికి దృష్టి సృష్టి వాదము మూడవది అజాతవాదము ఉత్తమోత్తమైన వాదము అజాతవాదము ఈ ద్వైత వివేక ప్రకరణం అనేది సృష్టి దృష్టివాదంతో ప్రారంభమై క్రమంగా నాకు గుర్తున్నంత మేరకు అధ్యాయం వచ్చేప్పటికీ దృష్టి సృష్టివాదంలోకి మనల్ని తీసుకువెళ్తుంది బ్రహ్మసూత్రాలు కూడా అలాగే ఉంటాయి జన్మాద్యస్యత అంటే సృష్టి దృష్టివాదంతో ఆరంభమవుతుంది అంటే ఇది సృష్టి కలదు పరమేశ్వరుడు ఈ జగత్తును సృష్టించినాడు అంటే జగత్ అంటే ఏమిటి ఆకాశము వాయువు అగ్ని తేజస్సు అదే ఆపహ పృథివీ ఇది పరమేశ్వరుని చేత సృష్టింపబడిన జగత్తు అది జగత్తు గలదు ఈ జగత్తును సృష్టించిన పరబ్రహ్మ నేను జీవుడను ఇది ద్వైతం మన జీవనం అలాగే ఆరంభమవుతుంది అయితే ఇక్కడ మనం చర్చించేది ఏంటంటే ఈ ఈశ్వరుడు సృష్టించిన ద్వైతము అనగా పృథివ్యప్తజో వాయువాకాశములు సకల ప్రాణులు పశువులు పక్షులు క్రిములు కీటకములు మనుష్యులు ఎట్సెట్రా దేవతలు గంధర్వులు అని కూడా పేర్లు ఉంటూ ఉంటారు కదా సో ఎట్సెట్రా ఈ భేదములు ఈ ద్వైతము ద్వైతము అంటే భేదములు అని అర్థం ఈ భేదములు మనల్ని బంధిస్తాయా బంధించవు మరి మనల్ని ఏ భేదములు బంధిస్తాయి భేదములే బంధిస్తాయి ఏ భేదములు బంధిస్తాయి మనం కల్పించుకున్న భేదములు బంధిస్తాయి ఇప్పుడు ఉదాహరణకి ఇది పృథివీ అది మనల్ని బంధిస్తుందా బంధించదు మనకి నడవడానికి అనుకూలం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది తప్ప మనల్ని బంధించదు మనల్ని మోస్తూ ఉంటుంది పృథివీ కానీ ఈ ప్లాట్ నాది అని బంధిస్తుంది ఇప్పుడు భగవంతుడు పృథివీని సృష్టించాడా మన ప్లాట్లను కూడా సృష్టించాడా పృథివీని సృష్టించాడా ఈ ప్లాట్లను సృష్టించారు ప్లాట్లను ఎవరు సృష్టించుకున్నారు మనుషులు సృష్టించుకున్నారు మనుష్యులు ప్లాట్స్ అనే వాటిని సృష్టించుకుని వాటి ఎందు అభిమానం పెట్టుకుని ఇది నా ప్లాటు ఇది నా ప్లాటు ఇది నా ప్లాటు అనే అభిమానం పెట్టుకుని ఆ అభిమానంతో జీవించి చిత్త దిగిన ఆ అభిమానంతో దేహత్యాగం చేస్తారు ఆ ప్లాట్ అలాగే ఉంటుంది అది ఎక్కడికి పోదు అది అలాగే ఉంటుంది అది ఏమైనా కొనితోటి ఏమైనా చేంజ్ వస్తుందో దానికి ఉండదు ల్యాండెడ్ ప్రాపర్టీ నాది ప్రాపర్టీ నాది అని మీరు అంటారనుకోండి ఆ ప్రాపర్టీ అలాగే ఉంటుంది ఇది నాది నాది అన్నవాడు మధ్యలో కలిసి వాడు తర్వాత ఇంకొకటి వచ్చి వాడు నాది నాది అంటూ ఉంటాడు కాదే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతి పొందరే వాడేది సిరి మూట పెట్టుకుని పోగలుగాలిరే అంటూ కాబట్టి రాజులు రాజ్యాలు ఇంతగా సరిహద్దులు ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నది అంతా మనం కల్పించుకున్నదే నేను ఒకసారి ఇజ్రాయేల్ వెళ్ళాను అక్కడ ఇజ్రాయేల్ బోర్డర్ దగ్గరికి వెళ్ళే అవకాశం నాకు వచ్చింది బోర్డర్ బోర్డర్ ఏరియాలకు జనరల్గా రానివ్వరు ఎందుకంటే మిలటరీ జోన్స్ అవి but somehow I could go నాకేమో ఒక రాబై సౌకర్యం ఉండి వెళ్ళాను ఆ గ్రామం దాటేసి వెళ్ళిపోతే పొలిమేరలోకి వెళ్తే అక్కడ ఫెన్సింగ్ ఉంది ఆ ఫెన్సింగ్ ఇలా ఉంది ఇలా ఉంది ఇటువంటి మేము ఉన్నాం ఇది ఇజ్రాయెల్ ఇది సిరియా ఇది లెబనా ఈ మూడు కలిసి చూడండి ఫెన్సింగ్ అది పట్టుకుంటే అటువైపు సిరియా ఇటువైపు లెబనాన్ ఇటువైపు ఇజ్రాయెల్ ఏముంది తేడా ఏముంది ఏమీ లేదు ఊరికే మనం అనుకోవడమే తప్ప మానవులు పెట్టుకున్న తేడాలే కానీ అదో కొండ అలా స్లోప్ అవుతుంది అలా స్లోప్ స్లోగా స్లోప్ ఆ స్లోప్స్ అది పెద్ద కొండ అలా వెళ్ళింది ఆ కొండలతలో ఏముందని నేను అడిగా డెమాస్కస్ ఉంది Damascus capital city of Syria ఇప్పుడు Syria is in war civil war డెమాస్కస్లో కూడా సివిల్ వార్ పోతూ ఉంది ఎంత దూరం ఉంది డెమాస్కస్ అంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అంటే ఆ ఫ్రెండ్స్ దాకా మీరు కొంచెం ఓపికగా నడిస్తే మొన్నటికి డెమాస్కస్ ఉంటారు ఏదైనా కాలం ఏదో ఎక్కితే అరగంటలో డెమాస్కస్లో ఉంటారు సో ఈ రకంగా ఈ ఫ్రెండ్స్ ఇదంతా కూడా మానవుడు కల్పించుకున్నది దేవుడు కల్పించింది కాదు అక్కడ మీకు కాన్ఫ్లిక్ట్ జోన్ అది యుద్ధాలు అవే ఉంటాయి దీనివల్ల వచ్చాయి ఈ దేవుడు సృష్టించిన పర్వతాల మూలంగానూ స్లోప్స్ మూలంగానూ యుద్ధాలు రావు మనుషులు సృష్టించుకున్నటువంటి డివిజన్స్ మూలంగా యుద్ధాలు వస్తాయి అలాగే మన కుటుంబంలో దేవుడు సృష్టించిన కారణంగా ఎవరికి దుఃఖం కాదు ఇప్పుడు దేవుడు హ్యాండిక్యాప్డ్ చైల్డ్ అలాంటి హ్యాండిక్యాప్డో లేకపోతే లెస్ ఇంటెలిజెంట్ ఏవో ఇటువంటివి దేవుడు సృష్టిస్తాడు దానివల్ల దుఃఖం కాదు మీరు గమనించారు అకారణంగా దుఃఖం కాదు అకారణంగా కొంచెం ఆరంభంలో కొద్దిపాటి దుఃఖం ఉంటుంది ఆ తర్వాత మనం యాక్సెప్టెన్స్లోకి వచ్చేస్తాం అది రిజెక్ట్ చేస్తున్నంత కాలం దుఃఖాన్ని కలిగిస్తుంది మీరు యాక్సెప్ట్ చేసేస్తే అది దుఃఖం కాకుండా అయిపోతుంది దానివల్ల సుఖమైతే పనికట్టుకుని రాకపోవచ్చు కానీ ఇది it no more factor for suffering అలా అయిపోతుంది కానీ మనకి దుఃఖాన్ని కలిగించేది ఏమిటంటే దేవుడు చేసిన సృష్టి వల్ల కలిగే దుఃఖం ఏమి ఉండదు మనం కలిగించుకున్నటువంటి దుఃఖములే ఇప్పుడు ఉదాహరణకి పెళ్ళిళ్ళు ఉంటాయి పెళ్ళి అంటే it suppose to be rotation for joy కానీ పెళ్లికి ముందు పెళ్లిలో పెళ్లి అయిపోయిన తర్వాత కూడా మనం కల్పించుకునేటువంటి దుఃఖములకి అంతే ఉండదు కేవలము అహంకారం కారణంగా ఏదో ఒక అహంకారం అహంకారం కారణంగా మనం ఎన్నెన్నో దుఃఖాలను కల్పించుకుంటూ ఉంటారు కేవలము అహంకారమే కాకుండా సో ఒక ఆయన నాతో అన్నారు ఏమంటే ఈ సంబంధం బాగానే ఉంది అన్ని విధాలా బాగుందండి కానీ ఈ మొగపల్లి వారు కొంచెం పొగరమూతగా ఉన్నారండి వాళ్ళు కొంత డిమాండ్స్ అది పెడుతున్నారు ఇది నాకు ముందుకు వెళ్ళాలో వెళ్ళకూడదు నాకు అర్థం కావట్లేదు మీరు ఏమంటారు అని అడిగారు నేను ఇక్కడ చూడండి వాళ్ళు డిమాండ్స్ ఏం పెట్టారో ఏం పెట్టలేదో నేను ఎదగను కానీ వాళ్ళ అహంకారం అలాగే ఉంది కానీ మీ అహంకారం కూడా కొద్దిగా ఉందేమో చూసుకోండి మీరు అది చెప్పండి నాకు అంటే ఉందండి నా అహంకారం కూడా కొద్దిగా ఉంది అది మైనస్ చేసి ఇప్పుడు ప్రొసీడ్ అవ్వండి అది మైనస్ చేసేసాను అయితే మరి డబ్బు డబ్బుదే ఉందండి మీరు సంపన్నులు రెండు లక్షల చోటు మీకు లక్ష్యం ఉంది అది కూడా ఆలోచించండి డబ్బు మనతో పరిస్థితిగా మనకి అమ్మాయి క్షేమం కావాలి తప్ప ఈ డబ్బులే ఉంది అలా అయితే ఇంకా అబ్బాయికి ఏమీ లేదండి మరైతే కానివ్వండి అంటే అలాగే ఉంది కేవలం మన అహంకారాన్ని మైనస్ చేస్తే కేవలం ఇతర ఇతరుల యొక్క అహంకారం వల్ల దుఃఖం కలగదు దానికి మన అహంకారం కూడా జోడించి అది రెండు కొట్లాడుకుంటూ ఉంటే దుఃఖం కలుగుతుంది తప్ప ఒకే పొట్టేలు ఉందనుకోండి క్లాష్ ఉండదు రెండు పుట్టేళ్ళు ఉంటే క్లాష్ ఉంటుంది ఒకే పుట్టేళ్ళు ఉంటే క్లాష్ ఏముంది అదే తలపై చోటు ఊపుకుంటుంది ఊరుకుంటుంది సో కాబట్టి కేవలం మన యొక్క అజ్ఞానం చేత అహంకారం చేత మనము బంధాన్ని సృష్టించుకుంటూ ఉంటాము కాబట్టి ఈశ్వరుడు సృష్టించిన ద్వైతము భేదము అదేటిది మనము సృష్టించుకునేటువంటి ద్వైతము దేవుతుంది దీనికే ఈశ్వర సృష్టి జీవ సృష్టి అని పేర్లు చాలా ఇంపార్టెంట్ నామిన్ క్లేచర్ ఈశ్వర సృష్టి జీవ సృష్టి అవి పేర్లు కాబట్టి ఈ రెండు రకముల సృష్టిని గురించి విచారం చేసి దాని గురించి మంచి మంచి ప్రతిపాదనలను ఆచార్యులు చేరుకుంటున్నారు అది ఈ ద్వైత వివేక ప్రకారము సో دیہ شکو جیسم ویتھے پے ستی جی ہیو بنسین విసృష్టం ద్వైతం వివిచ్యతే వివేకే సతి జీవేన దేయ బంధ స్ఫుటీభవేత్ ఈశ్వరేణ ఈశ్వరుని చేత జీవేన అపి జీవుని చేత కూడా సృష్టము సృష్టించబడిన ద్వైతం భేదము లేకపోతే నానాత్మము వివిచ్యతే వివేచన చేయబడుతున్నది కాబట్టి ఇప్పుడు ఈ ప్రకరణంలో మేము వివేచన చేస్తాము ఏమిటా వివేచన అంటే ఈశ్వరుడు సృష్టించిన ద్వైతము ఈశ్వరుడు సృష్టించిన దాంతో ఆగలేదు జీవులు సృష్టించినవి కొన్ని ఉన్నాయి కాబట్టి జీవులు సృష్టించుకున్న ద్వైతము ఈ రెండింటికి తేట తెలియాలి ఇది ఇది ఈశ్వరుడు సృష్టించినది ఇది జీవుడు సృష్టించినది అని తేడా తెలుస్తూ ఉంటాం తేడా తెలిస్తే మనకి బంధం పోతుంది ఇప్పుడు పచ్చగా ఉంటే అందంగా ఉన్నట్టు అంత పచ్చగా లేకుండా ఒక్క విషయం బ్రౌన్గా ఉంటే అందంగా లేదు అని అది ఈశ్వర సృష్టమా జీవ సృష్టమా జీవ సృష్టం పచ్చదనము బ్రౌన్ కలరు అవి ఈశ్వర సృష్టం కొంతమంది పచ్చగా ఉన్నారు కొంతమంది బ్రౌన్గా ఉన్నారు అన్నది ఎవరు సృష్టించారు ఈశ్వరుడు సృష్టించాడు కొంతమంది పచ్చగా ఉన్నారు కొంతమంది బ్రౌన్గా ఉన్నారు అన్నది ఎవరు సృష్టించారు ఈశ్వరుడు అది మనం సృష్టించలేదు ఈశ్వరుడు సృష్టించాడు ఫెయిగర్లో పచ్చగా ఉంటే అందము బ్రౌన్గా ఉంటే అందము కాదు ఇదెవరు సృష్టించారు మనం దీంట్లో మొదటిది ఎవరిని బంధించదు లోకంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు పచ్చవాళ్ళు ఉంటారు నల్లవాళ్ళు ఉంటారు బ్రౌన్ ఉంటారు ఎల్లో ఉంటారు వైట్ ఉంటారు రెడ్ ఉంటారు అన్నీ అందరూ ఉంటారు దానివల్ల దుఃఖం లేదు కానీ ఆ కళలను బట్టి జీవుడు సృష్టించుకున్నటువంటి భేదములను బట్టి అంతా దుఃఖము బంధము వస్తుంది కాబట్టి ఇది జీవుడు సృష్టించినది ఇది ఈశ్వరుడు సృష్టించినది అని మనం తేడా తెలుసుకున్నాం అనుకోండి ఇది దేవుడు పెట్టాడు ఇంతవరకు దేవుడు పెట్టాడు ఇంత మాత్రం నేను పెట్టుకున్నాను అని తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు దేవుడు పెట్టిన దాని గురించి మనం ఏం చేయాలి ఏమీ చేయక్కర్లేదు మనం పెట్టుకున్న బంధాలు ఏం చేయాలి దూరం పెట్టాలి అయిపోయింది పర్పస్ సర్వ్ అయిపోతుంది దాంతో ఈ జీవితము సుఖమయము అయిపోయింది ఇప్పుడు టెంపరేచర్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ వస్తుంది అది ఎవరు సృష్టించారు జీవుడు సృష్టించారు అది ఈశ్వరుడు సృష్టించారు మధ్యాహ్నం వరకు అర్జెంట్ పని మీద ఎండలో బయలుదేరాను అదేమో సృష్టించాను కాబట్టి ఇప్పుడు మనం ఫార్టీ ఫోర్ డిగ్రీస్ విషయంలో ఏం చేయాలి ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం ఐదు వరకు వీధుల్లో బలాలు తిరగద్దు నీడలో ఉండండి అయితే మీకు వేడి యొక్క బంధము తొలగిపోయింది నీడలో ఉంటే మీకు ఏసీ ఉండక్కర్లా నీడలో ఉంటే ఫ్యాన్ ఉంటే సరిపోతుంది మీరు కాలక్షేపం చేసేయచ్చు కాబట్టి ఇది ఈశ్వర సృష్టము ఇది జీవ సృష్టి ఇది ఈశ్వర సృష్టి అనే తేడా కనుక తెలుసుకుంటే దీంట్లో బంధము జీవ సృష్టియే ఈశ్వర సృష్టి బంధము కానే కాదు కాబట్టి మనకి బంధము యొక్క స్వరూపం తెలిసిపోతూ ఉంటుంది ఎప్పుడైతే బంధం గురించి తెలిసిందో బంధం పోతుంది అది దాని దాని రహస్యం కాబట్టి మీరు ఈ తెలుసుకునుట జ్ఞానము అనేది అది బంధ విముక్తికి చాలా గొప్ప కారణం అవుతుంది ఇప్పుడు అజ్ఞానం చేతనే మనిషి సంసారంలో బద్ధుడై దుఃఖిస్తూ ఉంటాడు అజ్ఞానం చేత అజ్ఞానమే హేతు ఇంకా మరి ఏది హేతు కాదు ఇప్పుడు రాహుగ్రహము అది ఇప్పుడు ఆ కక్షలో ఉండబట్టి నాకు దుఃఖం కలుగుతోంది అని మీరు అనుకున్నారనుకోండి ఇప్పుడు ఏం చేస్తున్నాను వాక్యం దాన్ని ఏదైనా నుంచి కొంచెం పక్కగా ఉన్న తోస్తా అది మీరు తోసేదేం కాదుగా కాదండి దానంతటా అదే వెళ్తుంది ఎప్పుడు వెళ్తుంది పద్నాలుగు సంవత్సరాలు పడుతుంది రాహు ఈ సంవత్సరం అసలు రాహు గ్రహమే కాదు ఛాయాగ్రహం కాదు ఒకటి ఈ నేడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంతకాలం పడుతుంది పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు పొద్దున్న మీరు వీధిలోకి వెళ్తే మీ నీడ తలకాయ ఇటు పడింది ఆ తలకాయ నీడ ఇక్కడి నుంచి ఇక్కడికి పడాలంటే ఎంతసేపు వెయిట్ చేయాలి పన్నెండు గంటలు వెయిట్ చేస్తే మళ్ళీ సాయంకాలం ఏడు గంటలకి సాయంకాలం ఐదు గంటలకి పది గంటలు వెయిట్ చేసి బయటికి వెళ్తే అప్పుడు మీ తల నీడ ఇటు బదులు ఇటు పడుతుంది పది గంటలు వెయిట్ చేయాలి యుగనాట్ ఆల్టర్నేట్ కాబట్టి ఈశ్వర సృష్టిని మనం ఏం చేయలేము సపోజ్ దుఃఖమునకు హేతువు ఈశ్వర సృష్టి కాదు జీవ సృష్టి ఇప్పుడు గ్రహములన్నీ ఈశ్వర సృష్టియా జీవ సృష్టియా ఈశ్వర సృష్టి అవి దుఃఖమునకు హేతువులు కాదు కేవలము అజ్ఞానమే దుఃఖమునకు హేతువు అజ్ఞానము అజ్ఞాన కార్యములు అజ్ఞానం నుంచి పుట్టేటువంటి భ్రమ మోహము ఇత్యాదులు దుఃఖమునకు హేతువులు అని మీరు తెలుసుకుని ఆ జీవ సృష్టిని సపరేట్ చేసి పెట్టారనుకోండి ఇప్పుడు వెంటనే మీకు దుఃఖం పోతుంది ఇప్పుడు కూర కలుపుకునేప్పుడు మిరపకాయలు తీసి పక్కన పెట్టి కూర కలుపుకోవాలి కొద్దిగా కొద్దిగా మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎండు మిరపకాయలు ఇవో రెండు పడేస్తారు అవి ఆ మొత్తం వాళ్ళు వేసినవన్నీ నా కలసంలోనే పడ్డాయి వచ్చి ఆ కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇలా వండుతారా అలా వండుతారా అని ధూమ్ధాములు ఆడడం ఒక పద్ధతి లేదా ఆ రెండు తీసి పక్కన పెట్టి చూసి ఆ రెండు తీసి పక్కన పెట్టి కలిపేసుకుంటే అజ్ఞానము జ్ఞానము అంత పెద్ద తేడా కళ్ళు మూసుకొని భోజనం చేసామనుకోండి ఆ మిరపకాయ నోట్లో వెళ్ళి మాడుతుంది కళ్ళు తెరిచి చూసి తెలుసుకుని భోజనం చేస్తే దుఃఖం ఉండదు కాబట్టి జ్ఞానము సో జీవ సృష్టికి ఈశ్వర సృష్టికి ఉండేటువంటి తేడాన్ని ఎప్పుడైతే సుస్పష్టంగా మనం తెలుసుకుంటామో ఆ వివేక జ్ఞానము చేతనే మనము బంధము నుంచి బయటపడిపోతాం అసలు ముందు మనం వదులుచుకోవలసిన బంధము ఇది అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఓకే అందాము వివేకే సతి ఈశ్వర సృష్టికి జీవ సృష్టికి తేడా తెలుస్తూ ఉండగా జీవేనా జీవుని చేత దూరము చేయదగిన బంధ బంధము స్థుతీభవే సుస్పష్టముగా తెలియచుండును ఇలా ఎందుకు చెప్తున్నారంటే మన మనకి బంధము దేవుడు సృష్టించినటువంటి పంచభూతములు పశువులు పక్షులు మనుష్యులు వాటి వల్ల కలుగదు మనకి బంధము మనకి బంధం ఎందువల్ల కలుగుతుందంటే దేవుడు సృష్టించిన సృష్టి అలా ఉండగా మన మనస్సు ఒక తనదైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది కాబట్టి దేవుడు సృష్టించిన ప్రపంచం ఒకవైపు ఉంటే మన మనస్సు సృష్టించిన ప్రపంచం ఇంకోవైపు ఉంటుంది ఈ మనస్సు చేత సృష్టింపబడిన ప్రపంచం ఏది కలదో అది ఏ బంధహేతు ఇప్పుడు ఇది నా ఇల్లు అని మనస్సు సృష్టించుకుంది ఈమె నా భార్య వీడు నా భర్త వీడు కొడుకు కూతురు ఇవన్నీ కూడా మనస్సు సృష్టించుకున్నటువంటి ప్రపంచం దేవుడు సృష్టించడం దేవుడు కొడుకుల్ని కూతుళ్ళని సృష్టించడం దేవుడు పురుషులను స్త్రీలను సృష్టిస్తాడు మనుషులను పశువులను పక్షులను సృష్టిస్తాడు కనుక కానీ బావమరుదుల్ని మామగారిని వియ్యపురాళ్ళని సృష్టించడం వాళ్ళందరినీ వీళ్ళు సృష్టించుకుంటారు మిత్రులను శత్రువులను కూడా సృష్టించడం మనుషుల్ని సృష్టిస్తారు మిత్రుల్ని శత్రువుల్ని సృష్టించడం అది వీళ్ళు సృష్టించుకుంటారు కాబట్టి మనిషి యొక్క మనస్సు అజ్ఞానం చేత ఒక ప్రపంచ చిత్రాన్ని తయారు చేసి పెడుతుంది ఆ ప్రపంచ చిత్రంలో వీడు ఇరుక్కుంటాడు అదే బంధం నేను చాలాసార్లు చెప్తూ వచ్చేవాడిని మీరు తెలుసుకోదగిన ఒక కఠోరమైన సత్యం ఒకటి కాదు అదేమంటే you are simple and single మీరు ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతారా యు ఆర్ సింగిల్ అంటే అర్థమైతే తెలుస్తున్నాండి కొడుకు కూతురు మామగారు అత్తగారు అక్కగారు మా విజయపురాళ్ళు ఇవన్నీ కూడా మీ కల్పనలే ఇవన్నీ ఏమీ కూడా సరికాదు యు ఆర్ సింగిల్ మీరు సింగిల్ అయినప్పుడు మీరు ఏదవుతారు తండ్రి అవుతారా కొడుకు అవుతారా ఏదవుతారు ఏది అవరు ఏది అవసరం ఏ టైటిల్ మీకు ఫిట్ కాదు మీరు సింగిల్ అయినప్పుడు ఓకే యు ఆర్ సింపుల్ అంటే అర్థమేటో తెలుసునండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర ఇండియన్ అమెరికన్ పంజాబీ మద్రాసి తర్వాత రిటైర్డ్ ఇన్ సర్వీసు ఇవి ఏమీ కూడా మీరు కాదు you are single and you are simple అయితే భగవంతుడు అలా సృష్టించాడు ప్రతి ప్రాణిని కూడా భగవంతుడు అలాగే సృష్టించాడు మీరు ఎలా వస్తున్నారు ఈ ప్రపంచంలోకి సింగిల్గా వస్తారా లేదా ఈ రిలేషన్స్ ఏమైనా పెట్టుకుని వస్తారా సింగిల్గా వస్తారు సింపుల్గా వస్తారా లేదా ఈ టైటిల్స్ అన్ని పెట్టుకుని వస్తారా సింపుల్గా వస్తారు వెళ్ళిపోయినప్పుడు ఎలా వెళ్ళిపోతారు సింగిల్ సింపుల్ మధ్యలో మనస్సు పెట్టుకున్నటువంటి సృష్టి అంతా కూడా అజ్ఞాన కల్పితమైన జీవ సృష్టి తప్ప మరి ఏది లేదు ఈ సత్యము మనకి స్ఫుట స్ఫుటంగా తెలుస్తూ ఉంటే మనం వదుల్చుకోవలసిన బంధము ఎట్టిది అన్నది కూడా మనకి స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటుంది వెరీ సింపుల్ వెరీ ప్రాక్టికల్ నేను ప్రాక్టికల్గా చెప్తున్నా చెప్పి ప్రయత్నం చేస్తాను కానీ అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది నేను చెప్పేది ప్రాక్టికల్ కాకుండా ఇంప్రాక్టికల్ అని నాకు డౌట్ వస్తుంది ఒక ఉదాహరణ చెప్తా చూడండి ఓ యాభై ఓ ముప్పై ఏళ్ళ వాడికి పెళ్ళయింది వాడికి పెళ్ళాడు పిల్లం వస్తే ఉన్నారు వాడిని పట్టుకుని నా కొడుకు నా కొడుకు నా కొడుకు అనుకుంటుంటే అది తెలివి తక్కువ తెలివితేటలు అన్నమాట అది చాలా తెలివి తక్కువ ఒక అమ్మగారు అనుకుంటే విన్నా కొడుకు పెళ్ళయింది పెళ్ళయింది కదా వదిలిపెట్టేస్తామా ఏంటి వాడి దారిని వాడిని మనం వాడిని కాపాడుతూ పరిరక్షిస్తూ మనం చూస్తూ ఉండాలి అని అనుకుంటే విని అమ్మా మీరు చాలా పొరపాటు చేస్తున్నారు మీరు ట్రబుల్లో పడిపోతారు అని చెప్పాలనిపించి అడగని మనకి మనకెందుకులని నేను చెప్పాను అని అలా అనుకుంటున్నారు అలా అంటున్నారు తప్పు కదా she is doing a huge mistake పెద్ద తప్ప ఎంత పెద్ద తప్పు అంటే ఆ తప్పుకి ఎదరవాళ్ళ సుఖ దుఃఖాలు మాట అలాంటి పెట్టి ఆమె పొందదగిన దుఃఖమునకు హద్దే ఉండదు అది ఇది రాంగ్ నేనేమంటానంటే చూడండి పైకి మామూలుగా వాడు కొడుకు నేను తండ్రి మాట వరుసకి మాట వరుసకి తప్పేం కాదుగా వాడు కొడుకు నేను తండ్రి ఈ పిల్లలు బువ్వాలాటలు ఆడుకుంటారు చూడండి బువ్వాలాటల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిల్లని నువ్వు తల్లి అని టైటిల్ ఇస్తారు ఇంకొకటికి నేను కొడుకు వీడు తమ్ముడు అది ఇలా టైటిల్స్ ఇస్తారు ఆవిడ లక్క పెడతల్లో అన్నం ఉండి వీళ్ళకి వడ్డిస్తుంది కూర కూడా ఉద్దేశిస్తుంది అంతా ఉత్తుత్తి ఉత్తుత్తి టైటిల్స్ ఉత్తుత్తి వంట ఉత్తుత్తి కూరలో అంతా కూడా ఈ సంసారము భూవాలాట కంటే పెద్ద గొప్పది ఏమీ కాదు ఇదంతా కూడా పులక్కి దీంట్లో ఏమీ వాస్తవం లేదు నేను ఇలా చెప్తా అది విన్నవాళ్ళు ఏమిటో మీరు చాలా గా చెప్తున్నాడే అని మీరు అనుకోవచ్చు మీరు అనుకుంటే నేనేమి కాదని అన్నాను but somehow I feel what I am saying is the practical thing అంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ ముప్పై ఏళ్ళ కుర్రాడిని పిలిచి అరే నువ్వు నా కొడుకు కాదు నేను నీకు తల్లిని కాదని చెప్పాలా అలా చెప్పకూడదు తప్పదు అలా చెప్పకూడదు that is not what I same మీరు అలా ఏమీ చెప్పరు అని ఎలా అబ్బాయి అనే కొడుకుని పిలిచినట్లుగానే పిలుస్తారు but in your heart you know that he's independent free give him freedom మీరు వాడికి ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇచ్చేసారో మీకేమొస్తుంది ఆ ప్రాసెస్లో మీకు ఫ్రీడమ్ వస్తుంది అదే మరి వాడు డబ్బులు వాడి జీతం అంతా అదే మరి అజ్ఞానం అంతా దీన్నే జీవ సృష్టి అంట వాడి జీతం గురించి మనకెందుకండి అసలు కొడుకు జీతం అడగకూడదు కొడుకు జీతం అడగకూడదు ఇప్పుడు డెబ్బై ఏళ్ళ తండ్రి ముప్పై ఏళ్ళ కొడుకుని లేకపోతే నలభై ఏళ్ళ కొడుకుని ఎలా కొరక నీ జీతం ఎంత అడిగాడు అనుకోండి అడిగితే వెంటనే కొడుకు హృదయంలో చిన్న ములుపుతో ముచ్చినట్టు అవుతుందా కదా చిన్న వికారం కలుగుతుందా వాడేదో రిప్లై ఇస్తాడు అది విన్న వెంటనే ఈయనకో చిన్న వికారం కలుగుతుందా మరి తప్పేనా కాదా ఉండకూడదు ఎలా ఉండాలంటే అన్సర్టెంటీ దీన్ని గ్లోరియస్ అన్సర్టెంటీ అన్నారు గ్లోరియస్ అన్సర్టెంటీ ఇప్పుడు మీలో మిత్రుడు ఎవడో ఉద్యోగం చేస్తున్నాడు అతనికి ఏదో జీతం వస్తుంది అదేమో అని నీ జీతం ఎంత I don't know I don't know I may not know I may not know I I need not know I need not why should I know ఇంకా అతనికి ఏదైనా కొంత ఆర్థికమైన ఇబ్బంది ఉంటే చెప్పమ్మా నా జీతం అయితే నీకు హెల్ప్ చేస్తాను అన్నట్టు ఉండాలి తప్ప నీ జీతం ఎంత మాట్లాడాల్సింది ఇదంతా కూడా మూమెంట్ ఆఫ్ జీవ సృష్టి ఆ ఈగో సృష్టి ఈగో యొక్క సృష్టి దాన్ని స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటే ఈశ్వరుని సృష్టి గురించి మీరేం చేయనక్కర్లేదు ఈశ్వరుని సృష్టిని మీరు చేయాల్సింది ఏమీ లేదు మీరు చేయాల్సిందల్లా మీరు సృష్టిస్తున్న దాన్ని సృష్టించడం మానేయాలి మీరు సృష్టిస్తూ ఉంటారు అలాగా మైండ్ స్పిన్ అయ్యేతో ఉంటుంది మైండ్ అలా స్పిన్ అవుతూ ఉంటుంది స్పెండ్ అయ్యి ఒక జటిలమైన సంసారాన్ని సృష్టిస్తూ ఉంటుంది ఆ ప్రాసెస్లో మైండ్ అలసిపోతుంది రాత్రి మీరు అలసి సొలిసి పడుకుని నిద్రపోతారు మళ్ళీ మొన్నటి పొద్దున్న నాకు కొంచెం దానికి ఓపిక వస్తుంది మళ్ళీ సృష్టించడం ప్రారంభిస్తుంది నిన్నటి ఆ ప్రాణాన్ని మళ్ళీ పట్టుకుని మళ్ళీ ఈవేళ సృష్టిస్తూ ఉంటుంది నిన్న సృష్టించిన గూడికి ఈ రోజు సృష్టించిన గూడికి కొన్ని పోలికలు ఉంటాయి కొన్ని కొత్త అంశాలు ఉంటాయి మొత్తం మీద బంధం మాత్రం సమానము ఇది జీవసృష్టి అంటే జీవసృష్టి చాలా డేంజరస్ సో కాబట్టి మనము జీవసృష్టి రూపమైనటువంటి స్వప్నము మన జీవితంలో సాగిపోతూ ఉంటుంది అది జీవసృష్టి స్వప్న సదృశ్యం దానికి అది కళ అది కళ కళ దాంట్లో వాస్తవికత ఏమీ ఉండదు కానీ అది అలా సాగిపోతూ ఉంటుంది ఆ కళ అలా సాగిపోతూ ఉంటుంది కారణం ఏంటో తెలిసిన మీరు నేను కలగడుతున్నాను అనే సత్యాన్ని మనము గుర్తించకపోవడమే నేను సృష్టిస్తున్నాను దీన్ని ఇది జీవ సృష్టి నేను దీనిని సృష్టిస్తున్నాను అనే సత్యాన్ని వీడు తెలుసుకోకపోవడం చేత ఆ జీవ సృష్టి అలా సాగిపోతూ ఉంటుంది మన మన మన జీవితంలో మనకి సంసార బంధం వ్యక్తిగా అనుభవానికి వస్తూ ఉంటుంది బంధం ఈ బంధం ఎందుకు అనుభవానికి వస్తుందో తెలిసిన ఈశ్వరుడు ఆ విధంగా ఈ జగత్తును సృష్టించడం వల్ల మాత్రము కానే కాదు మరి ఎందుకు ఈ బంధం అనుభవానికి వస్తుందంటే ఈశ్వర సృష్టిని అలా పెరిగి మనం కొంత సృష్టి చేసి దీంట్లో మనం సృష్టించిందంత ఈశ్వరుడు సృష్టించిందంత అనే వివేకము లేకపోవడం చేత ఆ ఈశ్వర సృష్టిని జీవ సృష్టిని మిక్సప్ చేసేయటం మూలంగా ఈ అవివేకం మూలంగా మనకి జీవితంలో దుఃఖము కలుగుతున్నది మరి అసత్యాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అది ఈ చాప్టర్లో ఆ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి అయా నేను ఉన్నాను అనే అనుభవం ఉన్నది కదా ఈ నేను ఉన్నాను అంటే అయాం అనే అనుభవము అది ఈశ్వర సృష్టి అది ఈశ్వర సృష్టి ఓకే అయాం పక్కన what my I'm that I'm this అదంతా జీవసృష్టి అయాం పక్కన వాట్ మీరు పెడితే అదంతా జీవసృష్టి అయాం పక్కన హౌ మీరు పెడితే అదంతా జీవసృష్టి ఐఎమ్ పక్కన హౌ అంటే I'm cheerful I'm happy I'm unhappy I'm morose I'm unfortunate I'm unlucky I'm very fortunate I'm very lucky అని ఆ పక్కన మీరు ఆ హౌ స్థానంలో ఎన్ని పెడతారో అవన్నీ కూడా జీవసృష్టి I'm Brahmana I'm Kshatriya I'm Punjabi I'm Madrasi I'm middle age I'm old age I'm retired I'm rich man I'm middle class I'm upper middle class I'm lower middle class ఈ విధంగా అయాన్ పక్కన పెట్టే వాట్ అనేది ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా సృష్టి అయాం వాట్ అయాం హౌ ఆ వాట్ అండ్ హౌ అదంతా సృష్టి అయాం ఈశ్వర సృష్టి ఎందుకంటే మీకు తెలివి వస్తూనే ఆ చైతన్యంలో దేహము అనుభవానికి వస్తూనే మీకు అహమస్మి అనే అనుభవము కలుగుతుంది అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి ఆ పరమాత్మ హృదయంలో అహం అహం అనే రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అది ఈశ్వర సృష్టి అహం పక్కన మీరు పెట్టే సర్వము జీవ సృష్టి ఈశ్వర సృష్టి ప్రస్తుతానికి మీరు ఎలా తీసుకోండి ఈశ్వర సృష్టి సత్యము జీవ సృష్టి కల్పి కాబట్టి ఈ కళ స్వప్నము వంటి ఈ జీవ సృష్టి ఇది ఎప్పుడు ఆరంభమైనది అనే మీమాంస మీకు అనవసరం అజ్ఞానానికి ఆరంభంతో ఏముండదు ఉద్యాన పెడుతూ ఉంటారు ఎప్పుడు ఆరంభమైనది ఎక్కడ ఆరంభమైనది అని ఇది మనుషులకి ఒక ఒక సంశర్చలో చేస్తూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి గంగ ఎక్కడ ఆరంభమైనది అని మీరు ఏదైనా చర్చ మొదలు పెట్టారనుకోండి నదీ మూలం అంటారు ఎక్కడ ఆరంభమైనది మొదలు పెడితే ఏమవుతుంది ఋషికేశ్ వెళ్తే ఇంకా బయటకు పోవాలి పైకి పోతే రుద్రప్రయాగ్కి చేరతారు రుద్రప్రయాగ్కి చేరేప్పటికే మీకు తెలుసుకోవాలి ఏమని ఈ అన్వేషణ వ్యర్థము అని తెలుసుకోవాలి ఎందుకంటే ఇటు నుంచి ఒక పెద్ద ప్రవాహము ఇటు నుంచి ఒక పెద్ద ప్రవాహము almost one eighty degree one thirty degrees difference almost opposite directions నుంచి రెండు ప్రవాహాలు వస్తాయి వచ్చి రెండు మిక్స్ అయిపోతాయి ఇప్పుడు ఇప్పుడు గంగని ఎక్కడ వెతకాలి ఇటు వెతకాలా ఇటు వెతకాలా దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది ఈ ఈ చర్చి ఇది వ్యర్థము అని తెలిసిందా లేదా పోను ఒకటి పట్టుకోండి రెండో వద్దు ఒకటి పట్టుకోండి ఒకటి పట్టుకుంటే మీరు కొంత డైరెక్షను రోడ్డు అని ఉంటాయి రుద్రప్రయాగ దాటి బదలి గంగో గంగోత్రి వైపు వెళ్ళచ్చు సో అటు రోడ్డు ఉంటుంది నేను చూశాను అలా వెళ్తుంటే సడన్ గా మళ్ళీ ఇంకో రెండు వచ్చింది సేమ్ సైజు సేమ్ సైజు ఒకటి చిన్నదైతే అది ట్రిబ్యూట్ అని ఇది మెయిన్ అని దాని అంబట వెళ్ళచ్చు రుద్రప్రయాణ దగ్గర రెండు సేమ్ సైజ్ అది అదేమి ట్రిబ్యూ ఏది ట్రిబ్యూట్ అని ఏది ఒరిజినల్ మీరు చెప్పడానికి వీల్లేదు మీరు ఊహించుకోవాలంటే మళ్ళీ మీరు ఉత్తర కాశీ దాటి వెళ్తూ ఉంటే మళ్ళీ రెండు వచ్చాయి ఇప్పుడు ఎటువంటి గంగ ఒరిజినల్ ఇటా ఇటా అంటే ఇదే అంటాడు వాడు రెండు ఒకలాగే ఉన్నాయి అంటే అర్థమండి గంగ ఒరిజినల్ పట్టుకునేటువంటి ప్రయత్నము వ్యర్థము అని అక్కడైనా అర్థం వాళ్ళు అక్కడ అర్థం కాలేదు గంగోత్రి వెళ్తారు అక్కడ టెంపుల్ ఉంటుంది రాష్ట్రం ఉంటుంది వాళ్ళు తోషిస్తూ ఉంటారు ఇక్కడ పుట్టిన గంగ ఒక దండం పెట్టుకుని కావాలి కాదని అక్కడ ప్రవాహం వస్తుంది ఆ ప్రవాహం పైకి పోతారు పైకి పోతే గోముఖమే ఉంటుంది ఒక గ్లేషియర్ గ్లేషియర్కి అది మీరేం అసలు మీరు గ్లేషియర్స్ని చూసినట్లయితే గ్లేషియర్స్ మూవ్ అవుతూ ఉంటాయి మీరు వెళ్ళిన టైంను బట్టి గ్లేషియర్ యొక్క ఎడ్జి ఒక టూ మైల్స్ ముందు కనపడచ్చు లేకపోతే ఇంకో టైంలో వెళ్తే గ్లేషియర్ రిసీడ్ అయ్యి ఒక టూ మైల్స్ వెనక్కి ఉండొచ్చు గోముఖం అన్నది ఈ ఏడాది ఓ పాయింట్ దగ్గర ఉంటే రేపు మళ్ళీ సరిగ్గా సిక్స్ మంత్స్ తర్వాత అదే పాయింట్ దగ్గర ఉండదు ఎందుకంటే గ్లేషియర్స్ రిసీడ్ అవుతాయి ముందుకు వస్తూ ఉంటాయి వెనక్కి వెళ్తూ ఉంటాయి ముఖ్యంగా వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అని గ్లేషియర్స్ అన్నీ రిసీడ్ అవుతూ ఉంటాయి అంటే ఏమిటి గోముఖం అంతకంటే వెనక్కి పోతూ ఉంటుంది కాబట్టి అది గోముఖం ఇక్కడ మొదలైంది గంగా అని మీరు సంతృప్తి పడాలి అని మీరు సంతోషపడాలంటే ఆ గ్లేషియర్ మీద మీరు ఇంకా కొంత దూరం ప్రయాణం చేసినట్లయితే గ్లేషియర్ పుట్టినటువంటి ఐస్ ఫీల్డ్ అని ఒకటి ఐస్ ఫీల్డ్ అంట ఆ ఐస్ ఫీల్డ్ నుంచి గ్లేషియర్ పుట్టుకొస్తుంది ఐస్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళాలి ఐస్ ఫీల్డ్ ఎంతగా ఉంటుందంటే సుమారు పది కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యంలో ఉంటుంది అంటే హైదరాబాద్ అంటుంటుంది ఉంటుంది ఐస్ ఫీల్డ్ ఐస్ ఫీల్డ్ నుంచి ఒక గ్లేషియర్ బయలుదేరింది ఇప్పుడు ఎక్కడ గంగ ఎక్కడ పుట్టిందంటారు ఐస్ ఫీల్డ్ ఎలా ఫారం అయిందో తెలిసిన స్నో పడ్డం చేత ప్రారంభం కాబట్టి మీరు ఆ ఫిజికల్ ఆస్పెక్ట్ విదిలిపెట్టేసి మీరు స్పిరిచువల్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి గంగ ఎక్కడ పుట్టింది ఆకాశం నుంచి పుట్టింది ఆకాశ గంగ ఆకాశం నుంచి ఎలా పుట్టింది సముద్రం నుంచి పుట్టింది అంటే అలాగే స్పిరిచువల్లోకి వెళ్ళిపోవాలి తప్ప ఫిజికల్గా ఇక్కడ పుట్టింది అని చెప్పడానికి ఉండదు నదీ మూలం అలాగే ఉంటుంది ఈ కథంతా నేను ఏం చెప్పానంటే అజ్ఞానానికి మూలం కూడా అలాంటిదే ప్రవాహానికి మూలమైన ఉండదు సైకిల్ వివేకానంద స్వామి ఉన్నాడు సైకిల్కి బిగినింగ్ ఉండదన్నాడు సైకిల్కి బిగినింగ్ ఏ ఉండదు అలా తిరుగుతూ ఉంటుంది బిగినింగ్ ఏమిటో చెప్తారు మీరు తెలియదు బిగినింగ్ ఫార్ ఈ జీవ సృష్టి అనేటువంటి ఈ అజ్ఞానము ఎక్కడ మొదలైంది అనే ప్రశ్న మీరు వేసుకోవద్దు దానికి సమాధానం ఉండదు మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే జీవ సృష్టి సుతరాము కల్లా మీరు మనిషి జీవితంలో అజ్ఞాని యొక్క జీవితంలో ninety nine point nine nine percent జీవ సృష్టి ఉంటుంది వాడి జీవితంలో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటే ఈశ్వర సృష్టి ఉంటుంది వాడు ఏమంటాడంటే ఇప్పుడు టైం ఆరైంది అంటే ఈ పాటికి చీకటి పోయి వెలుగు వచ్చి ఉంటుంది అనుకుంటాడు అది ఈశ్వర సృష్టి నిజంగా తెర తీసి చూస్తే అప్పుడే తెల్లవారి ఉంటుంది అంటే సూర్యుడు అప్పుడే వస్తున్నాడు అనమాట అది ఈశ్వర సృష్టి ఇంకా ఆ తర్వాతంతా జీవ సృష్టి ఏ కాఫీ తయారు చేయి నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి బ్రేక్ఫాస్ట్ చేసేయాలి ఏది ఫోన్ ఈ లోపల ఫోన్ మాట్లాడేసి ఇదంతా జీవ సృష్టి మళ్ళీ ఈ జీవ సృష్టి ఎంతవరకు ఉంటుంది వీరికి రాత్రి పడుకుని ఎదుర్కొని వరకు ఇంకే మళ్ళీ ఈశ్వర సృష్టి అనేది కనపడనే కనపడదు జనులు చంద్రుడి కేసు చూడడం మర్చిపోయినారు చంద్రుడు ఎప్పుడైనా చూస్తున్నారా ఎవరైనా ఎంతసేపు ఐఫోన్ చూసుకుంటూనే సరిపడుతుంది తప్ప చంద్రుడిని చూసి కూడా ఎవరైనా ఉన్నారు ఎవరు కొడుకుని ఉంటారు నేను ఆశ్చర్యపోయాను నేను ఒకసారి కోలరాడో రివర్ ఉంటే చూద్దామని వెళ్ళా ఆ గట్టి మీద నిలబడి ఆ మహానదిని దర్శిస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నా ఈ లోపల ర్యాఫ్ట్ ఒకటి వెళ్తాం ర్యాఫ్ట్ అంటే రబ్బర్తో తయారు చేసిన డింగి ఆ ర్యాఫ్టింగ్ అని ابھی ڈالر واپس دا منچورٹی آپ میسک سیف کچھ ڈر لاکی می کا ابھی سر یگ پیپل پڑتا وہ راسٹرٹا پروفشن ہوتا ہے وہ راسٹ نہیں آپ میری ویل ابھی ఇటువైపు అటువైపు అడవి మహానది యొక్క ఒక ఒక కల్లోలంతో కూడినటువంటి సౌందర్యం భయమును గొలిపే సౌందర్యం ఆ అందము సున్నితమైన అందం వంటిది కాదు చంద్రుని సౌందర్యం వంటిది కాదు మధ్యాహ్న సూర్యుని యొక్క తేజస్సు వంటి ఒక శోభ మీకు కనపడుతుంది ఇటు అడవులు దట్టమైన అడవులు ఆ మధ్యలో ఈ ర్యాస్ట్ వెళ్తూ ఉంటుంది ర్యాపిడ్స్లో ఆరుగురు ఉన్నారు ఒక ర్యాఫ్ట్కి ఆరుగురు ఉంటారు ఇద్దరు ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు ఇటు మూడు సీట్లు అటు మూడు సీట్లు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిన సెల్ ఫోన్స్ చూసుకుంటున్నారు ఈ ర్యాఫ్ట్లో కూర్చున్న ముగ్గురు ఈ ప్రొఫెషనల్స్ ర్యాఫ్ట్ని మేనేజ్ చేసుకుంటున్నారు వీళ్ళు సెల్ ఫోన్స్ వీళ్ళు మోహన్ అప్పుడు అనుకున్నా సో ఈ world has come to such a pass నాకు ఒక కుర్రాడు భిక్ష పట్టుకొస్తూ ఉంటాడు పన్నెండింటికి భిక్ష పట్టుకొస్తాడు సరిగ్గా పది నిమిషాల్లో భోజనం చేసేస్తాను నేను పది పది పన్నెండు నిమిషాలు పదిహేను నిమిషాలు మ్యాక్సిమం నా భోజనం అయిపోతుంది ఈ పదిహేను నిమిషాల్లో ఏం చేస్తాడో తెలిసిన సెల్ఫోన్ అప్పుడు అయిపోయిందో ప్యాక్ చేయంటే అప్పుడు అతి కష్టం మీద సెల్ ఫోన్ ఆపి అది సంచిలో పడేసి అప్పుడు అవన్నీ ప్యాక్ చేసి పెట్టుకుంటాను చెప్దాం అనుకుంటా ఎలానైనా وی آر میک مسٹک بہت سر پیپل آپ سی آفرشن سو جیو سر کمپیوٹر ورچ ریئل گورڈ کا అంటే అంతా కూడా మన మనస్సు పెట్టుకున్నటువంటి సృష్టి అంత ఆల్ ది కాబట్టి మనుష్యులు ఆ జీవ సృష్టిలో బాగా పూర్తిగా మునిగిపోయి ఈశ్వర సృష్టి యొక్క మహాత్మ్యాన్ని విస్మరిస్తున్నారు ఆ పొరపాటు చేయకూడదు మనం మోర్ అండ్ మోర్ ఈశ్వర సృష్టి in our less and less జీవ సృష్టి you are a free person it's a beautiful topic it is చాలా ఇంపార్టెంట్ టాపిక్